Thank you. ప్రభువు ఇంటివాడు చెప్పడానికి అలంకారత సమీశ్వరుడి యొక్క విషయం మనస్సులకు ఇంటివాడుని నిర్దేశించడానికి అలంకారు వార్పులకు మనస్సుల వాళ్ళు అందుకని ఇవాళ ఉన్నారన్నారు నమో నమో వాంగ్ మనసాటి భూమి నమో నమో భూమికు వంగను సాగిపోయేయి భక్తులకు మనస్సులకు అందరి పరబ్రహ్మము పరబ్రహ్మముకు నమస్కారాలట అయితే వార్తలకు పరస్పరకు అందరి అందరూ పరబ్రహ్మములకు నమస్కారాలు కాకేసి నమస్కారాలు ఎందుకు అనాలి మనస్సులో విద్యేషించాలి కదా మరి అందరం చూస్తూ ఉంటాయో ఉన్నారే మరి ఎలా కొడితే నమో మనస్సునకు అన్ని పరబ్రహ్మములను అందరి వాడు అన్ని వాడు వాడారు అయితే ఉత్తరము దక్షిణము రెండు ఒకటి అన్ని వాడేలా అందరూ వాడేలా అదే సర్వేశ్వరుని యొక్క అఘటన ఘటన సామర్థ్యం ఉన్నారు వాళ్ళందరూ పురుగు అందుతారు వారి యొక్క విభూతి రియాక్టరీ యొక్క మహాత్మ్యం అన్ని వచ్చేవాడు అన్నివాడు కాదు సమస్తమైనటువంటి జగత్తుల గారికి ఆ అతీతుడు అన్నాడు ఆ శక్తి శక్తి ఉన్నది ఎవరికి గోచరించదు జగత్తులో ఎవరికి కనపడదు కానీ ఒక క్షణంలో మార్చేస్తూ ఉంటుంది ఇవాళ మనతో నటిపోతూ ఉంది దియ శక్తి ఎటువంటి మహాయోగీశ్వరులు కూడా ఆ పరిమేశ్వరుడు గ్రహించలేరట ఎటువంటి తప్పు వారు కూడా పరిమేశ్వరుని సమీపిస్తారట ఎందుకు అంటే భక్తి ప్రధానమైన వారికి రెండవది వారు భక్తియే ప్రధానం ప్రధానం అన్నారు దండకారణ్యములకు పోయినప్పుడు రామచంద్ర స్వామి వారు సీతారక్షణ సంతులు వెళ్ళారంట వెళితే మహర్షు అంతా కూడా ఏది యమ నియమ ఆసన ప్రత్యాహార ధ్యానధారణాన్ని సానుయోగం నిలిచారు సిద్ధిభజం పొందినటువంటి వద్ద ఎదురు వచ్చి నమస్కరించి స్వామి చాలా కాలానికి దయచేశారు మా ఇళ్లకు మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి మహానికి దయచేయవలసిందంట అంట ఒక మహర్షి ఇంకో హాని వచ్చేసి స్వామి ఎంతకాలం నుండి కనిపెట్టుకున్నాను నా ఆతిథ్యం గ్రహించవుతాను ఒక్కొక్క రోజున ఇరవై మంది సాధకులు వచ్చి పరిదాపులు పడింది ఏంటంటే ఒకసారి మీ అందరూ ఎలా వస్తారు గుంపుగా వస్తాకంటే తొమ్మిది సంవత్సరములు వేసుకుంటే రావడం అర్థం కాదు రావడం అదంతా పదిహేను రోజులు అయిపోతుంది అందరూ వచ్చి వెళ్ళిపోతాం రాకుండా పవన్ కుమారి వారిలో వారిలో ఒక కమిటీ ఏర్పరిచి ఆ కవి ప్రకారంగా తిరిగారట దండపారణ్యం అంతా కూడా పదమూడు సంవత్సరాలు ಹೆಚ್ಚಿನ ಉತ್ತರಂದರು ಗದಗದ ವನಂತರ ಉಪಯೋಗದ ಸೂಚ ರಾಮಲಕ್ಷ್ಮಣ ಅಮ್ಮವಾರು లేదు లక్ష్మణ నీవేం ఆమె కావచ్చు రండి తీసుకువెళ్ళి అక్కడ ఆ బ్రహ్మాస్త్రం ఉన్నాయి ఏం లేవు ఆ బ్రహ్మాస్త్రం నిలబడిచిందట మన చిన్నట ఆ ఫలము ఉంది ఎంగిలి ఫలము రోజు కొరికేదట ఎందుకంటే వాళ్ళను చేతు చేదు ఏమైనా ఉంటాయేమో అంటే పదార్థంలో సన్యాసిస్తున్నాడు నిలబడదేవి పరకి పలసపడి ప్రతి వాళ్ళు ఎప్పటి నుంచి వస్తుంది వారు తాను వారు చిత్రకుడానికి వస్తుంటారు రోడ్డు మొదలట ఆయనకు చేయటానికి అలా చేస్తూ ఉంది ఆ పొలములు తీసుకుని వచ్చి ముందు అవి ఆనందించండి ఆ రామకృష్ణుడు ఇద్దరికి నీచోడు ఒక ఆ పూర్తిగా ముందు పెట్టి కదా స్వామి ఆకలి వచ్చేంత ఏంటండి అంటే విత్తనమంతా కూడా నేను చేస్తాను తృప్తి వహించిందట సర్వేశ్వరుని ఆకలి వేగింది మధ్య మొదటి సభల్లో కలిగి భావనట జగత్తు ఏది చేర్చలేకపోయింది ఆమె ఒకటి ఆమె ఇచ్చినటువంటి యొక్క ఫలమే ఆ సర్వేశ్వరుని ఆకలి తీర్చింది సంతోషించి శబరి ఏం కావాలి అయ్యా నాకేం కావాలి నా గురువు నారే మహర్షి ఎవరు వాళ్ళు చెప్పుకోవటమని కోరుకున్న కోసం చెప్పుకున్నారు వారు సజీవులు ఉన్నారు సుఖలోకానికి పడుతున్నారు వాటి అనుకోవడం అనేది తీసుకెళ్తాను కానీ తీసుకెళ్ళడం అనేది వాళ్ళకి కాదు కానీ ఇక్కడ తీసుకుంటున్నాడే రైతులు వస్తున్నాడు పడతాడు ఆతిథ్యం వారుగా కూడా లేకపోతే ఆతిథ్యం ఇచ్చినా అయితే తమరే ఉండకూడదు ఇప్పుడు సంగీతం వస్తున్నారని చెబుతూ ఉన్నారే కాబట్టి శరీరం జీవితం అయిపోయింది వేల సంవత్సరముల నుండి జీర్ణం చేత జీర్ణమైపోయింది ఈ ప్రాణం ఉంది ఏ ఉండవు ఎత్తుకుపోతున్నాయి అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను నా బుద్ధుగా నీవు వ్యక్తం చేసలా అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు మా గురువు దయచేయండి మా గురువు ఉన్నారే తమను చుట్టుకోవడానికి వచ్చిన రోజులు చేశారు పూజ ఆ పూజ తిరగద్దారు పూజ చేశారట అనంతరం నాడు చేసిన పూజ ఇంతవరకు వాడలా భూమి అలాగే లేట స్వామి వృత్తాప్యమైంది ఎక్కడికి వెళ్ళలేకపోయాం స్నానానికి కూడా వెళ్ళలేకపోయింది ఐదు వందల మహారాజు వచ్చిగా వారి చేత స్నానం చేసిపోయింది చెట్టు సముద్రంలో ఇక్కడికి వచ్చి వారి చేత స్నానం చేసిపోయింది అంటే ఆ మహాపురుషులు స్నానం చేస్తే కానీ నాటికి పడిపోతలేదట దేవుని యొక్క ఆ మహాత్మ్యములు యావత్తు కూడా కొనియాడిందట ఏ సంతోషించారట సంతోషించి అయితే చెందాలి ఏమంటున్నాడు స్వామి నా గురు పొందిదానికి వెళ్ళిపోతా అలాగే వెళ్ళిపో అయితే తను అలాగే కూర్చోండి ఆ రామకృష్ణ యుద్ధం ఎదురుగా కూర్చోబెట్టుకోవాలి ఎందుకంటే ఆ బియ్యం ఎప్పుడు కూడా మీరు చూస్తే మనస్సులో దానిలో లైంగికం అంత్యకాలకు ముందు ఏ పనిని దేనిని తలంపు ఆ జన్మాన్ని వస్తాడు మానవుడు సమస్య కనుక ఎంతో నన్ను సాక్షాత్కరించారు సన్నివేస్తుంటారు కదా చూస్తూ రాముడి కోసం జీవాత్మ రాముడి పెట్టింది పైకి రేపు వెళ్ళిపోయింది ఇదిలో ఇహలోకానికి వెళ్ళిపోయిందట భార్యాగ్ని ఈ బ్రహ్మరంలో ఉన్న పని లేచింది అగ్ని లేచి కాలి భస్మై కొట్టదు ఇప్పుడు చేత ఏ సంస్కారం చేయించుకో చేతక వెళ్ళిపోయిందట ఆ సభ ఎవరు చేస్తా మహారు ఇందువల్ల ఉంటే అటువంటి కోయత కులమా చాలా తక్కువ పాండిత్యం లేదు అందులో స్త్రీ ఆమెను వెదకుతూ వచ్చాడు సర్వేశ్వరుడు దేవుడికి మహాయోగులంతా అలా తిరస్కరించారు ఆమె గ్రహించుకు వచ్చారు అంటే నమో నమో వాంగ్మలకై శుభుడు వాందేవాడు వాడేనట భక్తులకు మాత్రం చాలా సులువుగా ఉంటారు పరిగెత్తుకుంటూ ఉంటున్నారు అందువల్ల పరిగెత్తడానికి ఏమిటో ఆ కాంపిటీషన్ ఏంటి కలుస్తూ ఉంటేనట రెండవది అప్పుడు పరిగెత్తుంటున్నాడే అరుణానంత గోచరుడైనటువంటి పరిగెత్తుడు ఇదంతా నిలువున్నాడు వాడు అయితే కనపండి ఈ మాంస నేత్రములకు గోచరించినవారు నిండి ఉంటాడు జగత్తు వస్తువు నిండి ఉంటాడు మరి ప్రహ్లాదు విషయంలో సంఘంలో గోచరించాడు నిండి ఉండడంతో ఎవరు ఏమి చెప్తున్నారు ఏమి చెప్తున్నాయి వాడికి ఎలా కనబడుతున్నాయి ఎంతో ఉంటే కనపడరు కలిగి ఓటిస్తూ ఉంటాడు వాటిని వాంగముందు భగవద్తారముందు ఆ ప్రధానమైనటువంటి ప్రతిష్టానతారం ఉంటుంది భూభారమును హరింపజేయడానికై వచ్చి నూట ఇరవై సంవత్సరములు దూరముందు ఈ భూమి వాళ్ళతో కూడా ఈ భూభారత లేనటువంటి మహారాక్షసులు క్రూరులందరినీ కూడా వధించి ఆ దివ్యలోకానికి ఏం చేశారు నూట ఇరవై సంవత్సరం ఉన్నారు అటు అట్టి ఆ పరివేశ్వర చరిత్రలోనే అది ముషా పరిణయం అంటే ముషా అనే ఆన్ చరిత్ర అది భగవత్ చరిత్ర వీళ్ళందరూ నిమిత్తం వైద్యం నరేంద్రుడి గారు స్వామి కళ్యాణ ఆత్మకమైన విష్ణు కథలా ముక్త వైకల్యుండవుడు పుట్టుడవు అది విధంగా బ్రతలవుతుండు ఆ భగవత్ భగవత్ కథలయ్యే ఎన్ని నిన్నప్పటికీ ఇక నాకు వద్దు అని అనగట ఎవరు మొత్తం ఐకయుడు పాపము లేనివాడు పాపరహితుడు మహాపాపం వాడి ఎందుకు ప్రవర్తించవు ప్రవర్తన అది విధంగా వ్రతలవుతుండు ఎప్పుడెప్పుడు కొట్టారట అయితే ఎప్పటికప్పుడు కొత్తవి ఉన్నాయా అంటే లేవు భగవంతుడు అవసరంలా ప్రసాదం అన్నం పప్పు నెయ్యి సబ్జీ దాటి పదకొండు గంట వచ్చే వరకు వచ్చేస్తుంది కానీ మంట మండుకుపోతూ ఉంటే ఏ రోజు ఆ రోజు ఊడిపోవటం చెప్తున్నారు ఇవి పెద్దలవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇంకా వద్దనే ఎప్పుడు ఎప్పుడు అజీర్ణ ప్రభావం ఉన్నది బాగా చేరి ఆ లోపల గ్యాస్ పుడుతుంటాడు ఇక అప్పుడు అతను నిండు అవడం నాకు వద్దంటాడు ఏడుతుంటాడు అలాగే ఆ సన్యాసిన కథలే వద్దు అని ఎవడు అనడన్నాడు క్షుణంగా కొత్తలవుతుడు సాకయ్యం ఏర్పడ గురుకురాతనయుంగంబాగయే నుపిడి కళ్యాణం వినంగనాడు మధులు వయ్యే కనుక ఆ రుక్మిణి కళ్యాణిస్తుంది అని చెప్పబోయా అన్నాట అలాగే ఆ సర్వేశ్వర చరిత్ర ఉన్నాయి అలా సత్తలు ఉంటాయి ఆ ప్రహ్లాదులు గారే ఆయన ఆ సర్వేశ్వరిని ప్రత్యక్షం చేశాడు ఆడు సంవత్సరంలో ప్రత్యక్షం చేశాడు మండిపోతూ వచ్చాడు నరసింహన్ స్వామి సంభవం నుండి మండిపోతూ వచ్చాడు జగత్తులన్నీ కూడా ఒకసారి మిగిలిపోయింది ఆ తేజస్సు చూడలేక బ్రహ్మాది దేవతలంతా అక్కడ వాళ్ళు అక్కడ పడ్డారు ఆ మహాలక్ష్మిని తీసుకొచ్చారు ఆమెనే ఉద్యోగమైన తగ్గుతేవని ఆమె ఇంకా చాలా దూరంలో ఉండటం నాలుగైదు ఏడు దూరంలో ఉండి నేను ఇప్పుడు రాను నేను ఎప్పుడు చూడలేదు ఇంటి భయంకర రూపం అని ఆమె కలిగిందంట అప్పుడు బ్రహ్మదేవుడు చూచి ప్రహ్లాదుడు చూచి ఓ ప్రహ్లాద నువ్వు నీకు అనుభవించిన రూపం కనుక నీకోటి సంకటసింది కానీ లేకపోతే తగడు బాల నర్తనంపై నర్తనంపు సాయుడు అదేమి అంటున్నాడు వాళ్ళ మత్సంలో నష్టమై ఉసేయించు వందల చూడట సమీపించాడు సమీపించే వరకు ఆనందపడ్డాట ఆనందపడి రే బాలక అలా పట్టి యావ చేశాడట యావ చేశా బరదలు చూపడుతున్నాడు సంతోషించి నీ చరిత్రములకు సద్భద్రముగాక నీ అంతరం అంచిత లాభమేలకు సదా ఎత్తుండదు ఎందుకి నన్ను సూచన పన జన్మము లేదట్టకంగా సంతోషించింది నీ చరిత్రలకు నీ యొక్క చరిత్రను నేను ఆరు ಆರು ಸಂವತ್ಸರವನ್ನು ದಾರುಣಿಯಂತ ಚರಿತ್ರೆಗೂ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగదీశ్వరుడు వారు సంతోషిస్తూ ఉన్నాడట చింతూ ఏ చింతపడమాకు ఒకటి బా తండ్రి ఎవరైనా ఇప్పుడు చచ్చిపోయాయో బాధపడతావేమో చింతం జందకు భక్త కాముడుడనే ఎవరు చూడలేరా ఎవరికి గోచరించరావు ఎంత ప్రేమికి నన్ను చూచిన పునర్జన్ము లేదు అంతగా ఈ జంతు స్వారికి సమర్థమైన జంతువులకు నన్ను సూచన చేసి మనం జన్మలేఖనం Reklame. Alguma roupa mercadinho? పెళ్లి చేసుకోవాలి అయ్యో అయ్యో స్వామి ఇదేమిటి మళ్ళీ కోరుకున్నారు మహాసాహు అర్థంలో కోరుతూ ఉన్నారే దేవర వారు వచ్చి కూడా నరకలేదు ఆరేళ్ళ కదా నేను చెప్పాను వాడు అనుగ్రహం అన్నేళ్ళు ఏమిటి పదివేలు ఏమిటి ఇరవై వేలు ఏమిటి అయ్యా ఒక మనవి ఏమి లేదు నాకు పుట్టిన వాళ్ళంతా పర్వతాలు ఉంటారు జాగ్రత్త మా వయసు ఎటువంటి వయసు ఉన్నాడే జగత్తును ఊహించినటువంటి వాడు మా తాతలు మా తండ్రులు అట్టి ఓ నాలుగు కుటుంబాలు అట్టగా అనుకుంటాం ఎవరికైనా వింటారా మాట జగత్తులో ఎవరికీ వినరు నీవు రావాలి ఎప్పటికైనా అది చక్రం కుదరసిన సినిమా దాన్ని తీసుకుని నరకాలి అప్పుడు కానీ లేదు నీవు నలుగుతూ ఉంటే నేను బాధపడతా నా ఊరుతో నలుగుతూ ఉన్నాడు సర్వేశ్వరుడు నేను బాధపడతాను నేను బాధపడితే నీవు బాధపడతావు ఇన్ని చెప్పిన బాధ అంత మనకు ఇప్పుడే తీసేస్తే మీరు నాకు చూస్తారు ఏం కావాలి ఈ రాజ్యం అంతా ఎంత ప్రపంచం అంతా ఉందో వారికి అన్నప్పుడు ఎవరు దేవతలకు లేవు రాజ్యం కేవలం వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు పౌరులు ఒకరు మనకు వివాహం చేస్తాం అయితే ఒకటి ఇస్తూనే నీకు వరం ఇక నీ గర్భవాసమునందు పుట్టినటువంటి నీ సంతానములు ఏది వంశస్థులు ఎవరికి సంపలేదు చెప్తాను బ్రహ్మదేవుడు పిలిచాడు అప్పుడు సార్ దగ్గర ఎవయా ప్రహ్లాదని వివాహం చేసి పట్టాభిషేకం చేసి రా నేను వెళ్ళిపోతాను అని అదృష్టం వెళ్ళిపోయారంట ఏం చేస్తాడు బ్రహ్మ సత్యం ఉండాలి ఒక ఐదు రోజులు ఇరవై రోజులు ఉండి అన్ని చేసి ఉపయోగ ప్రహ్లాదులా ఉంటున్నారంట అటువంటి మహాపురుషుడు ఆ ప్రహ్లాదు ఆయన ఉంటాడు ఆయన కుమారుడు ఓటుడు ఆయనకి ఆహ్వానం లేదు విసర్జన లేదు ఆయనకేమో బలి చక్రవర్తి ఒక భూమిగా వినియోగములు అని ఒక విప్పభక్తి గలవాడు పరిగేశ్వరుని తీసుకొని వచ్చి దాని దానమిచ్చి ఆ పరిగేశ్వరుడు సంతృప్తి పలిచినటువంటి మహాయుడు బలిచక్రవర్తి జగదీశ్వరాత్మనేచ్ఛా ప్రకల్పత యజ్ఞ శతమూర్తి బలి వైద్య చక్రవర్తి అన్నాడు నూరు మహాయుద్ధులు చేశాడట చక్రవర్తి ఎందుకంటే సగాలు అర్పణగా చేశాడు ముక్కోటి కాదు యజ్ఞం అంతా చేసేదని బ్రహ్మార్పణం సర్వేశ్వర అర్పణం చేసేసాడు అలా వెళ్ళిపోయామంటే ఈ పిల్లలు పెరిగాడు <laughs> నువ్వు గతంలో ఉన్నాయి చోట घेऊन चाललं पळायचा का चालवा खाली भविष्यवरती गुहा निर्माण घेत आली वेळी वेळेवर काय करत पुन्हा भविष्यवरती दोन प्रकृती खाली वेळेच्या खाली वेळ రోజుకు రెండు ముద్ర పెట్టేవాళ్ళు రెండు ముద్ర మూడు ముద్ర చేసుకునేవాడు పరిచించొచ్చేవాళ్ళు అంట రాబోయండి రే నువ్వు ఎన్ని మంత్రులు వేస్తావో అన్ని ముద్ర పెడతావు నీవు మంత్రి మరి ఏదంటే అడిపోతుంది పడుకు అంటే ఆ నాలుగు బంతులు వేస్తానన్నాడు నాలుగు బంతులు తన శుభ్రంగా ఉంటాయి ఈ తలను నీవు అప్పుడు నాలుగు బంతులు వేసిన తర్వాత నాలుగు ముద్రలు పెట్టేపోతా హుటాత్తుగా ఆఖరు తెలిసింది నా తలచిత్రం దిగేసి పిలిపించారు రావణ్ణి పిలిపించి అలా పట్టుకుని రావణ బంగారా నువ్వు రాజ్యం అంత చేయలేనా కొంతకాలం అయింది నువ్వు వచ్చిక్కడికి అయ్యో ఇదే వచ్చాను రెండు వెళ్ళి ఏమి రాంతో ఉద్దేశించి పరిగెత్తున్న తత్వం అంటారు చెప్పి పదిహేనవనాలు వదిలిపెట్టించారట అటువంటి యొక్క బలిచక్రవర్తి సహాయంతో వచ్చి ఆయన ఉంటారు నూరు ఉన్నారు ఆ బలిచక్రవర్తి అందులో పెద్దవాడు దానాసుడు వాడు శైవుడు వీరశైవుడు ఆ సాంబమూర్తిని పొగియాలి పోయి తొక్కు చేసి మొట్టమొదటి నుంచి భక్తులుగా స్తోత్రం చేస్తే ఒకనాటి స్తోత్రం మనం మెచ్చుకున్నాట మెచ్చుకునే చాలా తక్కువ స్తోత్రం చేశావు నన్ను ఏం కావాలి ఏం అవసరం లేదు కానీ స్వామి నా వాకింతో కారణం ఉండాలి తమరు నీ ప్రమాసపడంతో నేను చేయండి ఉండాలి నా ఇంట్లో ఉల్లాసం గురించి పండగ అవుతుంది అక్కడ రా తమ్ముడా చెప్తాను దయచేసి వచ్చి చేరాడు ఆ గిరింద్రజ పద్మనందు ఆ రాజుతో ఈ ప్రమాద గణములతో కూడా ఏం చేస్తారు రాస్తూ నువ్వు మంచి కొంచెం పెరిగి ఏలుగులు గుర్రములు రథములు సమస్తమైనటువంటి హారణ పెరిగిపోయేట అందుకనపట్ల బాడులకు ఒక రోజున సన్నిధికి పోయాడంట ಗಿಲ್ಲಾಡ ಪದವನ್ನ ಮೀಗೆ పంగోలాపితే పంగ గుప్పులను నింద చేసిని సతములందరందు వారి దయతో గుండు గుండు భాగవంతాపితే పంట గుప్పులను నింద చేసి ولن هلكت وابلن وانت تبغي نافي Tamba, tamba, na kalamba gadi dana ga ko ga tamba ko ge ku da ya bamba da na kalamba da ni bamba kalamba bada bada వాడా హే బ్రహ్మ జనకం వందనామి సర్వాణి వందనామి Thank you. ఈ భక్తులను సంతోషించారు ఏం కావాలి కోపం చేశావు కోపం చేసినప్పుడు ఏమీ అయితే ఒకటి చేయాలి ఏంటి ఏమి లేదు ఏనుగులు మృగములు రథములు గాయడం ఒకవేళ ఐశ్వర్యాన్నంత ఇచ్చావు ఏమి ఇచ్చావు అన్ని పరిస్థితులు అవును